అదైన తర్వాత ఇప్పుడు ప్రణవ ధ్యానం ఈ ప్రణవ ధ్యానం వల్ల కూడాను నువ్వు పరమాత్మను పొందగలవు పరమ ఈ ప్రణవ ధ్యానాన్ని కేవలం జపం మాత్రమే చేస్తే తద్వారా నీ మేధస్సు వృద్ధి చెందుతుంది మేధస్సు వృద్ధి చెందడం వల్ల అంతఃకరణ శుద్ధి వస్తుంది అంతఃకరణ శుద్ధి అంతఃకరణ నైశ్చల్యం ఈ రెండు కూడా వస్తుంది తర్వాత ఆనందవల్లిని అందుకోవడానికి భృగువల్లిని అందుకోవడానికి నువ్వు సిద్ధమైపోతావు యోగ్యుడు అయిపోతావు దాంట్లో ఇవి కూడా వస్తూ ఉంటాయి మధ్యలో అవాంఛితంగా నువ్వు కోరకపోయినా కూడాను ఇవి వస్తూ ఉంటాయి హోమార్థం శ్రీ అట్లాగే మేధ కోసం జపము కాబట్టి జపార జపంగానే చేస్తూ ఉంటే మనకు మేధస్సు మేతమస్య అట్లా కాకుండా హోమం చేస్తూ ఉంటే శ్రీకామస్య ఈ రెండు కూడా జరుగుతాయి ఇది ప్రణవ ధ్యానంలో ఉండేటువంటిది ఈ ప్రణవ ధ్యానం ఒక దశలో మనల్ని అంతఃకరణ శుద్ధిని అంతఃకరణ నైశ్చర్యాన్ని ఇచ్చి తద్వారా స్వరూపాన్ని అర్థం చేసుకునేటువంటి స్థితిని స్వరూపానుభూతిని కల్పిస్తుంది రేపు గాయత్రి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిషా गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काली वर्षतु पर्जन्यः पृथिवीसस्य शालिनी देशोऽयम् क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः पूर्णमदः पूर्णमिदम् पूर्णा पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओ शान्ति शा वरुणीन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यम् सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यम् योगिनः यस्यान्तम् न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यम् करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति ओम शो मित्र वरुण शो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षम् ब्रह्मासि त्वमेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि ऋतम् वदिष्यामि सत्यम् वदिष्यामि तन्मामवतु तद्वत्तारमवतु అవతు మాం అవతు వక్తారం Om Shanti Shanti Shanti Om సంహిత విషయం ఉపాసనం ఉక్తం ఉదితం అధి లోకం అధి జ్యోతిషం అధి విద్యం అధి ప్రజం అధ్యాత్మం ఇది ఏత మహాసంహితా విషయా उपासनम् उक्तम् तदनन्तरं चतुर्धोनुवाकः तत्र श्रीकामस्य मेधाकामस्य मेधाकामस्य श्रीकामस्य च तत्प्राप्तिसाधनं जप होम उच्यते तत्र उपासकः శ్రీకామస్య శ్రీకామ ఇది ధనార్థి ధనంచ కర్మార్థం కర్మచ ఉపాత్త దురితక్షయ క్షయార్థం పాపక్షయార్థం పారంపర్యేణ విద్యోపయోగార్థా ఏవా పాపక్షయార్థం తత్ క్షయో హి విద్యా ప్రకాశతే పారంపర్యేణ సోపానక్రమేణ విద్యోపయోగార్థమేవా విద్యా ప్రయోజనం ఏవా ఇది మూడవ అనువాకంలో ఉపాసన చూచాం ఏమిటా ఉపాసన అంటే సంహితోపాసన కాబట్టి ఆ సంహితల్లో ఈ ప్రపంచమంతా అధిలోకం ఏదైతే ఉందో దీనిని పరమేశ్వర స్వరూపంగా ఎట్లా భావించాలి అధి విద్య ఏదైతే ఉందో దానిని ఎలా భావించాలి జ్యోతిష్యులు దివ్యంగా వెలిగేటువంటి జ్యోతిష్యులు ఏవైతే ఉన్నాయో ప్రకాశాలు అది జ్యోతిషం దానిని ఎట్లా పరమేశ్వర స్వరూపంగా భావించాలి అది ప్రజం కాబట్టి సంతతి ఏదైతే ఉందో దానిని ఎట్లా ఉపాసించాలి అధ్యాత్మం మన దేహం దగ్గరకు వస్తే భౌతికంగా దీనిని ఎట్లా ఉపాసించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం ఇక నాలుగవ అనువాకంలో నిన్న మనం చూచింది మేధాకామస్య శ్రీకామస్య కాబట్టి స్మృతి ఏదైతే మనం వేద జ్ఞానాన్ని ఇక్కడ పొందుతూ ఉన్నామో ఇది ఎప్పుడు మన మనసులో ఉండేటట్టుగా ఎందుకని ఈ స్మృతి వల్లనే జ్ఞానం కలుగుతూ ఉంటుంది గనక మెమరీ లీడ్స్ టు నాలెడ్జ్ ఎప్పుడు కూడాను జ్ఞానం కలగాలంటే స్మృతి ఉండాలి ఏదైతే మనం అధ్యయనం చేశామో దీనికి సంబంధించినటువంటి స్మృతి మనలో ఎప్పుడు ఉండాలి ఉంటేనే జ్ఞానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేధాకామస్య దాంతో పాటుగా శ్రీకామస్య శ్రీకమహ కాబట్టి ధనాన్ని కూడా ఏ విధంగా సంపాదించాలి అనేది కూడా తెలుసుకున్నాం ఈ రెండు ఉపాసనలు ఏవైతే ఉన్నాయో మూడవ అనువాకంలో తెలియజేసినటువంటి ఉపాసన అట్లాగే నాలుగో అనువాకంలో మేధాకామస్య శ్రీకామస్య ఈ ఉపాసనలు ఏవైతే ఉన్నవో ఈ రెండు కూడాను ఫలప్రాప్తి లేకుండా ఫలప్రాప్తి అంటే ఫలాసక్తి లేకుండా వీటి ఫలం నాకు కావాలి అనేటువంటి ఆసక్తి గనక మనకు లేకుండా ఈ రెండింటి గనక ఉపాసించినట్లయితే తద్వారా మనకు లభించేది అంతఃకరణ శుద్ధి అంతఃకరణ నైశల్యం ఇది క్లియర్గా పెట్టుకోండి మనసులో సరేనా ఒకవేళ దానివల్ల నాకు కలగాలండి వాటి యొక్క లాభం కూడా నాకు కలగాలి అని గనక నువ్వు అభిప్రాయపడేటట్లయితే సిరికామస్య అది కూడా ఎందుకు నిన్న ధనం కావాలని పశువులు కావాలని వసాంసి ఇవన్నీ కూడా గురువు కోరాడు దాని అర్థం ఏంటి అంటే ఇటువంటి చోట వాళ్ళకు కూడా మనలాగే ఫలాసక్తి ఉందేమో మనం ఎట్లాగైతే కోరుకుంటూ ఉన్నామో మనం ధనాన్ని కోరుకుంటూ ఉన్నాం కాబట్టి ఒక గురువు కూడా ధనాన్ని కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి అతనికి కూడా ధనాభిలాష ఉందేమో త్రికమస్యమో అనుకుంటామేమో అందుకని ఇది పారంపర్యణ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఎట్లాగంటే మనం ధనాన్ని కోరుకునేది కేవలం భోగాల కోసం కాబట్టి ఈ భోగాసక్తి లేనిటువంటి వాళ్ళు ఆచార్యులు కాబట్టి అర్ధకామాల్లో ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో ఈవెన్ ధర్మం కూడా ఎందుకని ధర్మం వల్ల స్వర్గం వస్తుంది దాని మీద కూడా ఆసక్తి లేదు వాళ్ళకి పుణ్య మర్త్యలోకం విశాంతి గనక కాబట్టి త్రివర్గముల ఎందు దృష్టి లేనిటువంటి వాళ్ళు మోక్షమే భూయాతీతి ఇచ్చ నాకు మోక్షమే కావాలి అని అనుకొని దానిని పొందినటువంటి ఆప్త కాముడికి మళ్ళీ దాని మీద ఉండేందుకు అవకాశం లేదు కానీ ఈ హోమం చేస్తున్నాడు అనుకోండి ఆ ఫలితం తనకు కూడా వస్తుంది కాబట్టి శ్రీకామ ధనార్థి దేనికి ధనార్థి ధనంచ కర్మార్థం వెరీ ఇంపార్టెంట్ ధనంచ కర్మార్థం కాబట్టి వాళ్ళకి ధనము ఎందుకు మహాత్ములకి అంటే సత్కర్మలు ఆచరించడానికి కర్మచ ఇది కూడా వాళ్ళకే కాదు సాధకులకు కూడా గుర్తుపెట్టుకోండి ముముక్షువులకు కూడాను ఫలాసక్తి మీద దృష్టి లేదు గనక నాకు ఈ ఫలం కావాలి అని ముముక్షు అనుకోడు ఎందుకని మోక్షమే కావాలనుకుంటాడు గనక మోక్షము కావాలని అభిలషించేటువంటి వాడు మళ్ళీ భౌతికమైనటువంటి ఫలాలను ఎందుకు కోరుకుంటాడు కానీ అటువంటి వాడు కూడాను ఈ నాలుగవ అనువాకంలో తెలియజేసినటువంటి ఉపాసనని దేన్నైతే ఆచరిస్తాడో ఇది మేధాకామస్య అఫ్ కోర్స్ ఉపయోగపడుతుంది శ్రీకామస్య అతనికి కూడా ధనం వస్తుంది దేనికోసం ధనంచ కర్మార్థం అదేడ కర్మచ ఈ కర్మ ఎందుకండి అని అంటే ఉదాత్ మనకు <clears throat> దురిత క్షయార్థం ఉపాత్త దురిత క్షయార్థం ఉపాత్త సంపాదిత ఉపాత్త సంపాదిత దురిత క్షయార్థం పాప క్షయార్థం కాబట్టి అనేక జన్మల్లో ఇప్పుడు సాధకుడుగా ఉండొచ్చు గాని ఈ సాధకుడు కూడా చేయవలసినటువంటి పనులు చాలా చేయకుండా ఉండుంటాడు చేయకూడనటువంటి పనులు చాలా చేసి ఉంటాడు ఈ ప్రారంధమంతా ఉంది ప్రారంధం వల్లనే ఈ దేహం లభ్యమైంది గనక ఆ ప్రారంధాన్ని పాపాన్ని అంతా కూడాను ప్రక్షాళనం చేసుకోవాల్సినటువంటి అవసరం అతనికి కూడా ఉంది కనుక ఉపాప్త దురితక్షయార్థం సంపాదిత పాపక్షయార్థం ఇది జరుగుతూ ఉంది అని అర్థం తత్క్షయేహి అది క్షయం అయిపోయింది అనుకోండి విద్యా ప్రకాశతే ఎప్పుడైతే మనసులో ఉండేటువంటి చిత్తదోషాలన్నీ కూడా పోయినాయో పాపాలన్నీ కూడా పోయినాయో కాబట్టి ఈ పాపక్షయం ఎప్పుడైతే జరిగిపోయిందో తద్వారా మనసు నిర్మలమైంది గనక ప్రశాంతంగా ఉంది గనక గురువు అందించేటువంటి జ్ఞానాన్ని ఆనందవల్లిని బ్రహ్మ బ్రహ్మానందవల్లిని భృగువల్లిని రెండింటిని అందుకునేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అవుతాడు కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది ఒకవేళ ఫలాసక్తితో చేసేటువంటి వాడు కర్మవలయంలో చిక్కుకుపోతాడేమో గాని ఫలాసక్తి లేకుండా ఈ విధంగా గనక కోరుకుంటే ఈ ఉపాసనల వల్ల వచ్చేటువంటి శ్రీ సంపద ఏదైతే ఉందో దీనివల్ల ఏం జరుగుతుంది పారంపర్యేణ విద్యోపయోగార్థా ఏవా విద్య ఉపయోగార్థ ఏవా జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడుతూ ఉంది ఇది ఎందుకని తద్వారా సత్కర్మలు ఆచరించి ప్రక్షాళనం చేసుకుంటూ ఉన్నాడు గనక పాప ప్రక్షాళనం చేసుకుంటున్నాడు గనక ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము ఇదానీ ఇప్పుడు పంచమోనువాక అథ పంచమోనువాక ఇదానీం వ్యాహృతాత్మన వ్యాహృతి రూప బ్రహ్మణ ఉపాసనం అంతరుపాసనం తత్ర అంతరుపాసనం స్వరాజ్య ఫలం అంతరుపాసనం తత్ఫలం స్వరాజ్యం స్వరాజ్య ఫలం ప్రస్తూయతే ప్రకర్షేణ స్తూయతే ఇది పంచమోనువాక సారహ भूर्भुवः सुवरिति वायेतास्तिस्रो व्याहृतयः तासामुहस्मै ताम् चतुर्धीम् माहाचमस्यः प्रवेदयते मह इति తద్బ్రహ్మ స ఆత్మా అంగాన్యన్యా దేవతా వ్యాహృతయ భోహో భువ శుభ ఇది వ్యాహృతయ వీటిని వ్యాహృతులు అంటారు భోర్భువ శుభ గాయత్రిలో వస్తుందా భోర్భువస్వ ఓం భోర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో ధీమహి ధియో యో న ప్రచోదయాత్ భూ భువ సువ వ్యాహృతయ ఏం పర్వాలేదు క్లియర్ అర్థమవుతుంది తొందరపడబోకండి కర్మకాండ కదా మీరు ఉపనిషత్తు అయితే జ్ఞానం అయితే వ్యాహృతయ ప్లేస్ వ్యాహృతయ అంటే పలుకులు శబ్దాలు భాషితం వచనం వచ ఇది వ్యాహరణం ఉచ్చారణం వ్యాహృతయ వ్యాహరణం వ్యాహరణం ఉచ్చారణం తద్విషయత్వాత్ మంత్రాణం వ్యాహృతిత్వం మంత్రాల్ని ఉచ్చరించేటప్పుడు ఇవి వస్తాయి భవద్భవ శుభ అని ఇప్పుడు మీరు పూజలో కూడా అంటారు ఓం భవ ఓం శుభ ఓం మహ ఓం జన ఓం గభ ఓం అంటున్నారు కదా కాబట్టి ఎక్కడైనా సరే కొన్ని కార్యక్రమాల్లో ఇవి మనకు చక్కగా వాటిలో అతికిపోయి అతుక్కుపోయి కనబడుతూ ఉంటాయి హోమాలు చేస్తుండేటప్పుడు ప్రారంభంలో వినపడుతూ ఉంటాయి అట్లాగే హోమం అయిపోయిన తర్వాత అంత్యములో కూడాను పూర్ణాహుతి సమయంలో వినపడుతూ ఉంటాయి ఎక్కడ మనం యజ్ఞయాగాదులు చేస్తున్నా కూడా ఉపయోగపడుతూ మనకు వినిపిడుతూ వినిపిస్తూ ఉంటాయి అట్లాగే గాయత్రి మంత్రం జపించేటప్పుడు మనకు వినపడుతూ ఉంటాయి సంధ్యావందనంలో చూస్తాం ఓం భోహో ఓం భువహ ఓం శువహ ఓం మహహ చూసారా అవి వ్యాహృతయ అంటే వ్యాహరణం ఉచ్చారణం కాబట్టి ఆయా మంత్రాల్లో తద్విషయత్వాత్ మంత్రాణం వ్యాహృతిత్వం ఆ మంత్రాల్లో ఇవి పొదగబడి మనకు కనిపిస్తూ ఉంటాయి అందువల్ల వీటిని వ్యాహృతులు అంటారు వాటిలంతా కూడా మంత్రంలో మనకు తెలుస్తూ ఉంటాయి వ్యాహృతులు అంటే శబ్దాలు పలుకులు ఉచ్చారణం ఓకే భాషితం వచహ వచనం ఇది ఇంకేం లేదు కన్ఫ్యూజన్ లేకుండా అక్కడికి అర్థం చేసుకో ఏదో అనుకోదు వాటిని భూర్భువస్వ ఇది భూర్భువస్వరితి వా ఏతాస్తి శ్రోవ్యాహృతయ వ్యాహృతయ ఏతా వ్యాహృతయ భూః భువః సువః ఇది ఏతాః తిస్రః తిస్రః త్రివిధ మూడు విధాలు అవి భూహో భువః సువః తిస్రః మూడు విధాలు ఇవి తాసాం ఏతాం చతుర్థీం మాహాచమస్య ప్రవేదయతే ఏతాం చతుర్థిం తాసాం ఏతాం చతుర్థిం మహాచమస్య ప్రవేదయతే మహాచమస్య ఋషి ఆయన పేరు మహాచమస్యుడు మహాచమస్యుడు అని కూడా అంటారు మహా